بسم الله الرحمن الرحيم قل أوحي إلي أنه استمع نفر من الجن فقالوا إنا سمعنا قرآنا عجبا يهدي إلى الرشد فآمنا به ولن نشرك بربنا أحدا وأنه تعالى جد ربنا ما اتخذ صاحبة ولا ولدا وأنه كان يقول سفيهنا على الله شططا وأنا ظننا أن لن تقول الإنس والجن على الله كذبا وأنه كان رجال من الإنس يعوذون برجال من الجن فزادوهم رهقا అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఓ ప్రవక్త జిన్నాతుల సమూహం ఒకటి శ్రద్ధగా విని ఆ తరువాత తన జాతి ప్రజల వద్దకు పోయి ఇలా అన్నట్లు నాకు వహీ ద్వారా తెలియజేయబడిందని చెప్పు మేము ఒక అద్భుతమైన హురఆనును విన్నాము అది సన్మార్గం వైపునకు దారి చూపుతుంది కనుక మేము దానిని విశ్వసించాము ఇక ఎన్నడూ మేము మా ప్రభువునకు భాగస్వాములుగా మరెవ్వరినీ చేయము ఇంకా ఇలా అన్నారు మా ప్రభువు వైభవం చాలా గొప్పది ఘనమైనది ఆయన ఎవరిని భార్యగా గాని కుమారునిగా గాని చేసుకోలేదు ఇంకా ఇలా అన్నారు మనలోని అవివేకులు కొందరు అల్లా విషయంలో ఎన్నో సత్యవిరుద్ధమైన విషయాలు పలుకుతున్నారు ఇంకా ఇలా అన్నారు మానవులు జిన్నాతులు దేవుని గురించి ఎన్నడూ అబద్ధం పలుకరని మేము భావించాము ఇంకా ఇలా అన్నారు మానవులలో కొందరు జిన్నాతులలోని కొందరిని శరణు వేడుతుండేవారు ఈ విధంగా వారు జిన్నాతుల గర్వాన్ని మరింత అధికం చేశారు وأنهم ظنوا كما ظننتم أن لن يبعث الله أحدا وأنا لمسنا السماء فوجدناها ملئت حرسا شديدا وشهبا وأنا كنا نقعد منها مقاعد للسمع فمن يستمع الآن يجد له شهابا رصدا وأنا لا ندري أشر أريد بمن في الأرض أم أراد بهم ربهم رشدا وأنا منا الصالحون ومنا دون ذلك كنا طرائق قددا وأنا ظننا أن لن نعجز الله في الأرض ولن نعجزه هربا ఇంకా ఇలా అన్నారు అల్లాహ్ ఎవరినీ సందేశహరుడుగా నియమించి పంపడని మీరు భావించినట్లుగానే మానవులు కూడా భావించారు ఇంకా ఇలా అన్నారు మేము ఆకాశములో వెతికితే అది పహరాదారులతో ఉల్కాపాతంతో నిండిపోయి ఉన్నట్లు కనిపించింది ఇంకా ఇలా అన్నారు మొదట్లో మేము దొంగతనంగా వినటానికి పోయినప్పుడు ఆకాశంలో మాకు కూర్చోవటానికి స్థలం దొరికేది కాని ఇప్పుడు ఎవడైనా దొంగతనంగా వినే ప్రయత్నం చేస్తే అతడి కొరకు ఒక అగ్ని జ్వాల మాటు కాసి ఉంటుంది ఇంకా ఇలా అన్నారు భూలోకవాసులకేదైనా కీడు చెయ్యాలనే నిర్ణయం జరిగిందా లేక వారి ప్రభువు వారికి సన్మార్గం చూపగోరుతున్నాడా అనే విషయం మాకు అర్థమయ్యేది కాదు ఇంకా ఇలా అన్నారు మనలో కొందరు సజ్జనులు ఉన్నారు మరికొందరు దీనికి భిన్నంగా ఉన్నారు మనం విభిన్న పద్ధతులలో విభజింపబడి ఉన్నాము ఇంకా ఇలా అన్నారు అల్లాను మనం భూమిపై కూడా అసక్తునిగా చేయలేము తప్పించుకొని పారిపోయి ఆయనను ఓడించలేము అని మేము భావించేవారము وأنا لما سمعنا الهدى آمنا به فمن يؤمن بربه فلا يخاف بخسا ولا رهقا وأنا منا المسلمون ومنا القاسطون فمن أسلم فأولئك تحروا رشدا وأما القاسطون فكانوا لجهنم حطبا ఇంకా ఇలా అన్నారు మేము సన్మార్గ బోధను విని దానిని విశ్వసించాము ఇప్పుడిక ఎవడైనా సరే తన ప్రభువును విశ్వసిస్తే అతనికి అన్యాయం గాని అతనిపై దౌర్జన్యం కాని జరుగుతుందన్న భయం ఉండదు ఇంకా ఇలా అన్నారు మనలో కొందరు ముస్లిములు ఉన్నారు మరికొందరు సత్యానికి దూరమై ఉన్నవారు ఉన్నారు కనుక ఇస్లాంను అవలంబించిన వారు ముక్తి మార్గాన్ని కనుగొన్నారు ఇక సత్యానికి దూరమైన వారు నరకానికి ఇంధనమవుతారు وأن لو استقاموا على الطريقة لأسقيناهم ماء غدقا لنفتنهم فيه ومن يعرض عن ذكر ربه يسلكه عذابا صعدا وأن المساجد لله فلا تدعوا مع الله أحدا وأنه لما قام عبد الله يدعوه كادوا يكونون عليه لبداً قل إنما أدعو ربي ولا أشرك به أحدا قل إني لا أملك لكم ضرا ولا رشدا قل إني لن يجيرني من الله أحد ولن أجد من دونه ملتحدا إلا بلاغا من الله ورسالاته ومن يعص الله ورسوله فإن له نار جهنم خالدين فيها أبدا మరియు ప్రవక్త నాకు ఇలా కూడా సందేశం అందజేయబడిందని చెప్పు ప్రజలు గనక రుజుమార్గములో స్థిరంగా నడుచుకుంటే మేము వారికి త్రాగటానికి పుష్కలంగా నీటిని ప్రసాదిస్తాము ఆ వరము ద్వారా వారిని పరీక్షిస్తాము తన ప్రభువు స్మరణ పట్ల విముఖుడయ్యే అతన్ని అతని ప్రభువు కఠిన శిక్షకు గురి చేస్తాడు ఇంకా ఏమిటంటే మసీదులు అల్లా కొరకే ప్రత్యేకించబడ్డాయి కనుక వాటిలో అల్లాతో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి అల్లా దాసుడు ఆయన్ని ప్రార్థించటానికి నిలబడినప్పుడు ప్రజలు అతనిపై విరుచుకుపడటానికి సిద్ధమయ్యారు ఓ ప్రవక్త ఇలా చెప్పు నేనైతే నా ప్రభువునే ప్రార్థిస్తాను ఆయనకు భాగస్వాములుగా మరెవ్వరినీ నిలబెట్టను ఇంకా ఇలా నొక్కి చెప్పు నీకు నష్టం కలిగించటం లేదా నీకు మేలు చెయ్యటం అనేది నా వశములో లేదు ఇలా చెప్పు నన్ను అల్లా పట్టు నుండి ఎవ్వరూ కాపాడలేరు నాకు ఆయన తప్ప మరొక ఆశ్రయం కూడా లేదు అయితే అల్లా మాటలను ఆయన సందేశాలను అందజేయటమే నా పని ఇక ఎవరైనా సరే అల్లాహ్ ఆయన ప్రవక్తల మాటలను విశ్వసించకపోతే వారు నరకాగ్నికి గురి అవుతారు అటువంటి వారు అందులోనే శాశ్వతంగా ఉంటారు حتى إذا رأوا ما يوعدون فسيعلمون من أضعف ناصرا وأقل عددا قل إن أدري أقريب ما توعدون أم يجعل له ربي أمدا عالم الغيب عالم الغيب فلا يظهر على غيبه أحدا إلا من ارتضى من رسول فإنه يسلك من بين يديه ومن خلفه رصدا ليعلم أن قد أبلغوا رسالات ربهم وأحاط بما لديهم وأحصى كل شيء عددا వారు తమకు వాగ్దానం చేయబడుతున్న దానిని కళ్ళారా చూడనంత వరకు తమ ఈ వైఖరిని విడనాడరు అప్పుడు వారికి తెలిసిపోతుంది ఎవరి సహాయకులు బలహీనులో మరెవరి వర్గం సంఖ్యాపరంగా తక్కువ ఇలా చెప్పు మీకు వాగ్దానం చేయబడుతున్న విషయం సమీపంలోనే ఉందో లేక నా ప్రభు దానికోసం ఏదైనా దీర్ఘకాలిక వ్యవధి నిర్ణయించాడో నాకైతే తెలియదు ఆయన అతీంద్రియ జ్ఞానం కలవాడు తన అతీంద్రియ విషయాలను తాను ఎంచుకున్న ప్రవక్తకు తప్ప మరెవ్వరికీ తెలియజేయడు అయితే ఆయన ఆ ప్రవక్తకు ముందు వెనుక రక్షక భటులను నియమిస్తాడు ఎందుకంటే వారు తమ ప్రభువు సందేశాలను యథాతథంగా అందజేసిన విషయాన్ని ఆయన తెలుసుకోవడానికి ఆయన వారి పరిసరాలు అన్నింటినీ పరివేష్టించి ఉన్నాడు ఆయన ఒక్కొక్క విషయాన్ని లెక్కపెట్టి ఉంచాడు